కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఒకటి నీ ఉపకారమే మాకు నిలిచేదింతేకాక ఏ ఎడా నీ ఉదారత్వమేమని నుతింతును నీ కరుణ నాకై పనికివచ్చుగాక మరి ఇక్కడ నా భక్తి నీకు నెందుకెక్కును కైకొని నాకు నీ రక్షకత్వము ఫలించుగాక నీకు నా సేవల వంక నిండేదేమి నీ ఉపకారమే మాకు నిలిచెదింతెగాక ఏ ఎడా నీ ఉదారత్వమేమని నుతింతును నీవు నన్ను వెదకి మన్నించేదే ఎక్కుపగాక భావించినే దలచే లాభము నీకేమి దేవ నీవు చనవిచ్చేదే నాకు గురికాక పూలనే భుజించగా పొందేది నీకేమి నీ ఉపకారమే మాకు నిలిచేదింతేగాక ఏ ఎడా నీ యుదారత్వమేమనిను తింతును ఇట్టే నీవు నాకు వరమిచ్చేదే ఘనతగాక నెట్టన నీ గొలువగా నీకయ్యేదెంతా ఉట్టున శ్రీ కోరి నీకు శరణంటి వట్టిన వినయమేగాక వచ్చేది నీకేమి నీ ఉపకారమే మాకు నిలిచెదింతేగాక ఏయడా నీ ఉదారత్వమేమని నుతింతును